బాలమోదిని కథ పరిశ్రమేణ సాధ్యం సర్వం కశ్చన బాలక తస్య పితా నితరాం నిర్ధన బాలక అధ్యయనం కర్తుం ఇచ్చతి కింటు యస్మిన్ గృహే ఉదరపూరణ సమస్యాయాः एव उत्तरं न स्यात् तत्र तस्य अध्ययनाय व्यवस्था कथं भवेत् अतः विद्यालयं गच्छतः स्वसमवयस्कान् बालान् दृष्ट्वा सः निश्वसिति सः स्नेहपरः मृदुभाषी उत्साहमूर्तिः च पित्रा सह कार्यं कुर्वन् एव सः बहूनां बालानां मैत्रीं सम्पादितवान् ते बालाः तम अक्षराणि अपाठयन् अक्षराभ्यासं कृत्वा अन्यैः उपयुक्तपूर्वाणि पुस्तकानि पठन् सः शब्दज्ञानादिकं प्राप्तवान् पुत्रः विद्यालयं प्रति प्रेषणीयः इति पितुः अपि तीव्रा इच्छा किन्तु निर्धनताजन्या असहायकता तं बाधते ಅಧಿಕ ಧನ ಸಂಪಾದನಾಶಯ ಸಹ ಕದಾಚಿತ್ ಪುತ್ರೇಣ ಸಹ ಕಲ್ಕತ್ತಾ ನಗರಂ ಪ್ರತಿ ಪ್ರಸ್ಥಿತವಾನ್ ರೈಲ್ಯಾನೇನ ಗಮನಾಯ ಧನಂ ನ ಆಸೀತ್ ಇತ್ಯತಃ ತೌ ಪಾದಾಭ್ಯಾಮೇವ ಪ್ರಸ್ಥಿತವಂತೌ ಮಧ್ಯಾಹ್ನ ಪರ್ಯಂತಂ ಚಲಿತ್ವಾ ಶ್ರಾಂತೌ ತೌ ಕಸ್ಯಚಿತ್ ವೃಕ್ಷಸ್ಯ ಅಧಃ ಉಪವಿಷ್ಟವಂತೌ ಶ್ರಾಂತಃ ಪಿತಾ ಅವದತ್ न जाने अवाभ्यां कियद्दूरम् आगतम् इति इति तदा पुत्रः अवदत् आवां विंशतिमैल् दूरम् अतिक्रान्तवन्तौ स्वः इति तत् त्वया कथं ज्ञातम् पिता आश्चर्येण अपृच्छत् मार्गपार्श्वे शिलासु दूरं लिखितं भवति तत् मया अवलोकितम् इति अवदत् पुत्रः పుత్రస్య తీక్ష్ణమతిత్వం దృష్ట్వా పితా నితరాం సంతుష్ట అయం కథమపి విద్యాలయం ప్రతి ప్రేషణీయ ఏవ తదర్థం పరిసర ఏవ ఉచిత ఇది నిశ్చిత్య సహ నగరం ప్రతి గమనస్య చింతనం పరిత్యజ్య గ్రామం ప్రత్యగచ్చత్ గ్రామే స్వయం పరిశ్రమం కుర్వన్ ఉపవాసాదికం ఆచరన్ पुत्रं विद्यालयं प्रति प्रेषितवान् ग्रामविद्यालये अध्ययनं समाप्तम् अग्रे कथम् इति पितुः चिन्ता भवान् नगरे कस्मिंश्चित् विद्यालये मम प्रवेशं कारयतु अहं भृतकादिकार्यं कुर्वन् मम व्ययार्थं धनं सम्पादयिष्यामि इति पितरम् अवदत् बालकः ఏతదనుగుణం పితా పుత్రం నగరీయ విద్యాలయం ప్రతి ప్రేషితవాన్ తత్ర అయం బాలక శ్రద్ధయా పఠన్ సర్వేషాం అధ్యాపకానాం ప్రియ జాత సర్వేషాం సాహాయ్యేన విద్యార్థివేతనాది ప్రాప్త్యా చ సహ అధ్యయనం అనువర్తితవాన్ కల్కత్తా సంస్కృత విద్యాలయే పఠన్ సహ వ్యాకరణే సాహిత్యే వేదాంతే చ ప్రావీణ్యం ప్రాప్తవాన్ అధ్యయనోత్తరం సహ మహావిద్వాన్ ఇది ఖ్యాతిం గత తస్య వైదుష్యం దృష్ట్వా కల్కత్తా విద్వన్ మండలి తస్మై విద్యా సాగర ఇది ఉపాధిం ప్రాదాత్ సహ ఫోర్ట్ విలియం మహావిద్యాలయే ప్రాధ్యాపకత్వేన నియుక్తిం ప్రాప్నోత్ ఏవం పరిశ్రమేణ విద్వత్తాం ప్రాప్తవత తస్య నామ ఈశ్వరచంద్ర విద్యాసాగర ఇది